अष्टाध्यायमु श्रद्धात्रयविभागयोगमु शास्त्रोक्तविधिनिवीडी कर्ममुल श्रद्धतो जेयुचुन्ना బలంబో ఎట్టిదో అచ్యుత తెలుపుమయ్యా పూర్వకర్మవశంబునా జీవులకు పుట్టుచుండు గుణంబులో గుణములను బట్టి కల్గు శ్రద్ధయో గురుతుగా వీరలకును సాత్వికులు గొల్చుచుంద్రు శ్రద్ధతో దేవతల నుర్వియందో రాజసులు గొల్చుచుంద్రు రాక్షసుల యక్షులను బ్రీతితోడ తామసులు గొల్చుచుంద్రు తప్పక ప్రీతితో ప్రేతంబుల ఈ పోగొల్తురు దేవతల ఈ మూడు తెగలవారు దంభబలయుక్తులగుచు తపమును సల్పుచుండురు తామసుల్ ఆ తపము చేయగల్గును అర్జున అన్యులకు తమకు కీడు ఆయువును బెంచువని మరియును ఆరోగ్యమైన వాణి ఘృతపక్వమైన వాణి మరియును రసవంతమైన వాణి సాత్వికులు కోరుచుంద్రు అర్జునా సత్వంబునిచ్చుకతనా అన్యమును గోరరిపుడు వారలు అయుక్ మగుట వలన చేదుగను పుల్లగను ఉప్పగా చింతింపకారముగను ఉష్టముగా ఉండువాని ఉర్విలో చుందురు రాజసుల్ చల్లనైనట్టివాని మరియును చప్పనైనట్టివాణి చెప్పరానట్టివాణి ఇంకను చెడు కంపుగొట్టువాని తినగ మిగిలిన వాణిని ఇంకను వాణి తెలివి మాలిన వారలై తామసులు తినుచుందురుర్వియందు కర్మఫలములగోరక కర్మములు జేయుచుందురు సాత్వికుల్ శాస్త్రములు దిల్పునట్టి యజ్ఞములు శ్రద్ధతో చేయుచుంద్రు కర్మఫలములు గోరుచు కర్మములు చేయుచుందురు రాజసుల్ ప్రబలమైనట్టి కీర్తి జగతిలో పడయుటకు చేయుచుంద్రు శాస్త్రములు చెప్పు చెప్పునట్టి కర్మలను శ్రద్ధయించుకలేకను మంత్రములు లేకుండను మరియును దక్షిణలే లేకుండగా అన్నదానంబునందు ఇంచుకయు ఆసక్తి లేకుండుట యజ్ఞములు చేయుచుంద్రో అర్జున తామసుల తత్వమిద్ది దేవతల ద్విజుల గురుల ప్రాజ్ఞులను దీక్షతో పూజించుట శౌచంబుగల్గియుంట చక్కగా ఆర్జవము వీడియుంట బ్రహ్మచర్యమహింసల నిష్టగా పాటించుటను నీయవి శారీరకంబగు తపంబని శ్రద్ధతో ఎరుగవలయును ఫల్గుణ బ్రహ్మచర్యమహింసలా నిష్టగా పాటించుటను నీయవి శారీరకం శారీరకంబగు తపంబని శ్రద్ధతో ఎరుగవలయును ఫల్గుణ పరుల నొప్పింపనదియు ఇంకను పరహితంబైనట్టిది సత్యమును ప్రియమైనది అగువాకు చక్కగా పలుకవలయు అధ్యయనమెల్లప్పుడు నది చేయుచుండుటయనునది వాక్తపంబటంచును పెద్దలు వ్రాకృచ్చుచుందురిపుడు శాంతమును సతతంబును స్వాంతమును కల్గియుండగవలయును మౌనంబు గల్గియుంట విషయములు మరి చింత చేయకుండా చెడుతలం పొలు మనసులో ఎప్పుడు చేరనీయకయుండుట మానసాత్మక తపమని పల్కుదురు మహనీయులైన వారు దేశమును కాలంబును మరియును తెలిసి నెప్పుడు సాత్వికులు చేయునట్టి దానమును సాత్వికంబని ఎరుగుము మనసునందించలేక మరియును ప్రతిఫలముగాంక్షించుచు రాజసులు చేయునట్టి దానమును రాజసంబని ఎరుగుము విధిని వీడి స్వాంతమున భక్తి శ్రద్ధలు లేకను తామసులు చేయునట్టి దానమును తామసిక దానమంద్రూ పనులు జేతురు ప్రాజ్ఞులు ప్రణవమును పల్కుచును మొట్టమొదట కర్మలి రీతి చేసి ప్రేమతో కనుగొందురా బ్రహ్మమున్ कृष्णपरब्रह्मणे नमः इति श्री प्रणीतं वैन गीतामृतमुन सप्तदशाध्यायमुसमाप्तमो ओ